गोखण्डम् वारमाण्डम् परिविरिविरिटम् दर्पणाण्डम् पराण्डम् धिम्भिम् दिम्भिम् कुटुम्बिम् भजनुहुमाम् कप्रजम्बप्रजम्बम् स्त्रय्यास्त्रिस्त्रय्या कुङ्कुमाङ्गम् कुमाङ्कुम् एतत्ते गहतु गहतु माम् नारसिंहो नृसिंहः उग्रम् वीरम् महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् भद्रम मृत्यु मृत्यु मृत्युमृत्युम् नमाम्यहम् वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ट्राय धीमहि तन्नो नारसिंह प्रचोदयादु अथ श्रीनृसिंहाविर्भावस्तोत्रम् सहस्रभास्करस्फुरप्रभाक्षदुर्निरीक्षणम् प्रभग्नक्रूरकृद्धिरण्यकश्यपोरुरुस्थलम् अजसृजाण्डकर्परप्रभिन्नरौद्रगर्जनम् उदग्रनिग्रहाग्रहोग्रविग्रहाकृतिम् भजे

हिरण्यकश्यपो सहस्रसंहरत्समर्थगृन्मुहुर्मुहुर्गलद्दलध्वनम् नृसिंहरक्षमा दरिद्रदेवि दृष्टदृष्टिदुःखदुर्भरम् हरम् नवग्रहोग्रवक्रदोषणादिव्याधिनिग्रहम् शरौषदादिमन्त्रयन्त्रतन्त्रकृत्रिमम् हनम् मकालमृत्युमृत्युमृत्युमुग्रमूर्तिणम् भजे जयत्पवक्रविक्रमक्रमक्रमक्रियाहरम् क्रमक्रम क्रियाहरन् स्फुरत् सहस्रविस्फुलिङ्ग प्रभाग्रसत् धगल्लसन् महद्भ्रमत् सुदर्शनोन्म देवभित् विपक्षपक्ष राक्षसाक्षमाक्षरूक्ष वीक्षणम् लक्ष्मि लक्ष्म विचक्षण विलक्षण सुतीक्षण विचक्षणं विलक्षणं रक्ष शिक्ष साक्षिण क्षम भजे दुर्गम अपूर्वशौर्यधैर्यवीर्यदुर्निवार्य दुर्गमम् अकार्यगृद्धनार्वगर्वपर्वतप्रहर्य सत्पचार्य सर्वनिर्वहत् सुपर्यवर्य पर्विणम् सदार्य कार्य कार्यभार्य भृत्तवत्तुदारवर्यणम् प्रपत्तिनार्द्रणाभनाभिवन्दन प्रदीक्षणानदानङ्गवाञ्जन स्मरज्य वस्तुभद्गदा अश्रुपूधनार्द्रपूर्णभक्तिपारवश्यता सहृद्भवत्क्रियातरद्भवत्कृपा नृसिंहमा करालवक्र प्रमुज्ज्वलम् कुठार महाभ्रयूधभग्रसञ्चलज्जता सटाकलम् जगत्र मूर्तिदाट्टहासचक्रवर्तिणम् भजे नवग्रहोपमृत्युगण्डमास्तु रोगवृश्चिकाग्निबाडवाग्निकाननाग्निशत्रुमण्डलप्रवाहक्षुत्पिपासदुःखतस्करप्रयोगदुष्प्रवादसङ्कटात् सदा नृसिंहरक्ष माम् प्रभो इति श्री नृसिंहाविर्भावस्तोत्रम् सम्पूर्णम्